कृष्णपरब्रह्मणे नमः गीतामृतमुन त्रयोदशाध्यायमो क्षेत्रक्षेत्रज्ञविभागयोगमो ആ പ്രകൃതി അതിയെട്ടിരയ്യ അച്യുത പുരുഷോടനവാടെവണ്ടു ക്ഷേത്രമനയെട്ടിരയ്യ തെൽപ്പുമോ క్షేత్రమన ఎట్టిదయ్యా తెల్పుము క్షేత్రజ్ఞుడనగనెవరు జ్ఞానమన జ్ఞేయమనగా ఎట్టివో చక్కగా నెరిగింపవే అని పల్కు అర్జునునకు ಈ ರೀತಿ ಅಚ್ಚುತೊಡು ಬಲ್ಕಿನಾಡು ದೇಹಮುನು ಕ್ಷೇತ್ರಮಂದ್ರು ఫల్గుణ ధీమంతులైన వారు క్షేత్రమును నిరుగువాని చెప్పుదురు క్షేత్రజ్ఞుడంచు పార్థ క్షేత్రజ్ఞుడనగనే ఉందును ఎల్ల ಕ್ಷೇತ್ರ దేహిని దేహంబును వివరించి తెలుపున్నదే జ్ఞానమౌను పంచభూతంబులైదు ఫల్గుణ బుద్ధి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియంబులైదు శబ్దాది విషయంబులు సుఖమును దుఃఖంబును మరియును రాగాది ద్వేషంబులు గల్ చోట ధైర్యమును కలిగియుంట పైని ధర్మమును వేడకుంటా ఆచార్యు సేవించుట ఇంకను ఆత్మ విగ్రహంబో పామరుల వీడియుంట మరియునో పండితుల చేరియుంట పొత్రదులందు మదిన అది నిత్యము అంచును ఆసక్తి వీడియుంట దీనినే జ్ఞానమంచు తెలియుము ఇయ్యదే సత్యమయ్య అన్ అంతటను శీర్షంబులు మరియును అంతటను నేత్రంబులు అంతటను పాదంబులు మరియును అంతటను జేతులుండు సర్వలోకములందునా బ్రహ్మంబు చక్కగా బర్వియుండు ఇంద్రియములందుండియు అంటడు ఆ ఇంద్రియములనెప్పుడు ఆ బ్రహ్మమతి సూక్ష్మము అందదు అజ్ఞానులకు నెప్పుడు భూతంబులను జేరియో పొందదు ఆ భూతములనెప్పుడు జ్యో ఎప్పుడు జ్ఞానమును జ్ఞేయంబును మరియును జ్ఞానగమ్యం బగుచును సర్వభూతముల యొక్క హృదయమున చక్కగా వెలుగుందును సిద్ధాని బ్రహ్మమంచు ఎరుగుదురు ఆ బ్రహ్మవేత్తలెప్పుడు జ్ఞానమును జ్ఞేయంబును క్షేత్రమును చక్కగా నిరుగువాడు నా మనసు నుంచి పొందును నన్నే నిక్కంబుగాను ప్రకృతి పురుషులనిప్పుడు ఎరుగుము పార్థ నిత్యములంచును గుణ వికారంబులిపుడు గుర్తింప గల్గునా ప్రకృతి వలన గుణములను గోరుక తన జీవుడు గుణీయగొచ్చు జన్మలెత్తూ గుణములేకున్నచో పొందును నిర్గుణంబగు ముక్తిని ఆత్మచేతను కొందరు పరమాత్మ గాంతురయ్యాత్మయందే జ్ఞానయో చేతను కొందరు ధ్యానయోగము చేతను కర్మయోగము చేతను కొందరు కనుగొందురయ్యాత్మను భక్తి శ్రద్ధ కథల తోడను కొందరు భజించి కనుగొందురు అంతటను బర్వియుండు ఆకసము దేనిని అంటనట్లు అయ్యాత్మ శోకకుండు దేనిని అతి సూక్ష్మమగుట వలన వెలిగించు నాయాత్మ ఎప్పుడు తాను దేహిని దేహంబును తెలియవలే జ్ఞాన నేత్రము చేతనే ఇద్దాని ఎరుగువా భక్తిని ఇహముననే పొందగలడు సర్వభూతములయందును ఆత్మను చక్కగా చూచునతడు పరమ పదమును పొందును శీఘ్రమే పాపముల నెల్ల వీడి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః इति श्रीसच्चिदानन्द परमहंस प्रणीतं वयिन गीतामृतमुन त्रयोदशाध्यायमु समाप्तमु